కీర్తన సంఖ్య ఇరవై నాలుగు అదరి బెదరి నంత నంత అదవదలై మాయా మృగము పొలసి మలసి బొదలి గదలి నెలసి పలుమారు నెలవులను కలసి మృగముల గ్రమ్మర బెదరి అలసినటు మాయా మృగము దాగిలోగి దటుకన వెనకకు వేగి నేగి విసవిసనై రేగి గతివచరింపుచు చూపుల మాయా మృగము వెంకటగిరి రఘువీర నీ ముందర కుంకి కొసరి కొనగొనలన్ జంకెల బాణాసన బౌణంబున సంకెల బడె మాయా మృగము